చేయించుకున్నానండి అంటారు విప్రుల దగ్గర ఆశీర్వచన అభ్యున్నతి హేతువు విప్రుల ఆశీస్సు అని చెప్పడానికి కారణం అదే మహాభారతంలో ఆశీస్సు పుచ్చుకుంటే ఏమవుతుంది అంటే ఏ కాలమునందు ఏది పొందాలో అది పొందుతాడు లేకపోతే ఆలస్యంగా వస్తే దుఃఖ కారణమై తర్వాత సుఖం అవుతుంది పెళ్లి కావలసిన వయసులో పెళ్ళవకుండా ఆలస్యంగా పెళ్ళయిందనుకోండి కొంతకాలం ఏడుస్తాడు అయ్యో నాకు పెళ్ళవలేదని పెళ్ళైన తరువాత పిల్లలు కలగలేదనుకోండి ఏడుస్తాడు అందుకే తెలిసి తెలియని మాటలు మాట్లాడకూడదు పెళ్ళంతా అయిపోతుంది దంపతులు వచ్చి పెద్దల దగ్గర నమస్కారం చేస్తుంటే ఒకసే వచ్చే ఏడాదికి నువ్వు పండంటి పిల్లాన్ని ఎత్తుకోవాలి అంటాడు పక్కనే ఉంటుందో నాలిముచ్చు అక్కర్లేని మాటలు మాట్లాడేది అప్పుడే ఎందుకులే వాళ్ళు రెండు మూడేళ్ళు సంతోషంగా ఉండని అంటుంది అంటే వచ్చే ఏడాది పండంటి బిడ్డని ఎత్తుకుంటే దుఃఖం ఆవిడికి మనసు చివుక్కుమంటుంది వేసిన వాడు కర్మ పోనిద్దు ఆ మూడేళ్ల తర్వాత ఏమిటో సంతానం కలగట్లేదండి ఎక్కడికి వెళ్ళమంటారు ఏ క్షేత్రం చూస్తే బా ఎవడనమన్నాడు నేను ఆ మాట ఆశీర్వచనం చేసినప్పుడు ఆశీర్వచనం చేసినప్పుడు నీ సొంత పాండిత్యం లేకుండా నోరు మూసుకుని ఊరుకుంటే బాగుండేదిగా ఏ కాలమునందు ఏది ఉండాలో అది సుఖం అది లేకపోవడమే దుఃఖం ఇన్ని ఉన్నాయి సంతానం లేదు అది ఆ పద్యానికి అర్థం ఇన్ని ఉన్నవాడు ఏడుస్తున్నాడయా ఎందుకు ఏడుస్తున్నాడు సంతానం లేదు ఉండవలసిన వయసులో లేరు తర్వాత పుడితే ఏమో ఇప్పుడు లేరు అప్పుడు పుడతారని విన్నాం మనం ఏడిచాడు అందుకని అనపత్యము అనపత్యములేమి చేసి దుఃఖాకులుడై చాలా దుఃఖాన్ని పొంది వరులంతు సమర్పిత రాజ్యభారుడై ప్రధానమైన వారు నమ్మకస్తులైన మంత్రుల దగ్గర రాజ్యాన్నంతటిని అప్పజెప్పేసి ఆ యువనాశ్వుడు భృగు మహర్షిని ఆశ్రయించాడు భృగు మహర్షి ఉండేటటువంటి ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళిపోయాడు హిమవ హిమవత్ పర్వత ప్రాంతమనందు ఉన్నాడు భృగు అక్కడికి వెళ్ళి ఆ భృగువును ఆశ్రయించి ఆయన శుశ్రూష చేస్తున్నాడు ఎందుకని తాను ఏది పొందలేకపోతున్నాడో అలా పొందలేకపోవడానికి దుఃఖంగా ఉండడానికి కారణమైన పాపం ఏదున్నదో గుర్తించి ఆ పాపము పోవడానికి ఏది చేస్తే పోతుందో తెలుసుకుని తమ దివ్య జ్ఞానము చేత ఆ మంత్రములను ఉటంకిస్తూ ఆ ప్రత్యేకమైన క్రతువు చేయించి దాని వలన దేవతలను ప్రీతులను చేసి ప్రీతి చెందిన దేవతలు ఏ పాపం చేస్తే సంతానం కలగట్లేదో ఆ పాపాన్ని తీసేస్తే దాని వలన సంతానం పొంది యువనాసుడు సంతోషించేటట్టుగా చెయ్యగలిగిన ప్రజ్ఞాశాలి భృగువో కనుక ఒక డాక్టర్ గారి దగ్గరికి వెడతాం అయ్యా కడుపు నొప్పిగా ఉందని డాక్టర్ గారు ఏం చేస్తాడు కడుపు నొప్పి తీసేయరైనా కడుపు నొప్పికి కారణమైనటువంటి క్రిములు లోపలికి ఏవైలాయో గుర్తించి ఆ గుర్తింపబడిన క్రిములు నీకు ఇవి ఉన్నాయా అని రాసివ్వడం ఇవి ఉన్నాయని రాసిస్తే డాక్టర్ గారు ఎందుకు నీ కడుపులోకి వెళ్ళినటువంటి క్రిములు ఏవో ఆ క్రిములకు ఏ మోతాదులో ఎన్ని రోజులు ఏ మందు వాడితే అవి చచ్చిపోయి సంతోషంగా ఉంటాడో ఆ మందు వాడికి ఇచ్చి మూడు పూట్ల మూడు బిళ్ళలు వేసుకోవా మూడు రోజుల తర్వాత కడుపు నొప్పి పోతుంది ఈలోగా మళ్ళీ ఏవో రోడ్డు పక్క బండి దగ్గరికి వెళ్ళి తినేకు అని చెప్తాడు కాదు చెబితే అప్పుడు వాడికి కడుపు నొప్పి తగ్గుతుంది అలా సంతానం కలగకుండా ఉండడానికి ఏదో పాపం అడ్డొచ్చింది దానివల్ల దుఃఖం వచ్చింది ఇప్పుడు ఆ పాపం పోవాలి పాపాన్ని తీసేవాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ప్రీతి చెందడానికి అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వాలి అందుకని అగ్ని కార్యం అవసరం యజ్ఞమే అంత శక్తివంతమైంది అది కారణం యజ్ఞము తపస్సు యజ్ఞము తపస్సు ధర్మము మార్చి మార్చి చెప్తున్నాడు రామచ మహర్షి అందుకే ఈ దేశపు శక్తి ఏమిటో చెప్తున్నాడు అందుకే ఈ మాటలు ఈ కథలు మీకు ఇంకో చోట కనపడవు మూడు రోజుల ముందు పెళ్లి వారం రోజుల తర్వాత విడాకులు కథలే ఉంటాయి పశ్చిమ దేశాలన్నీ వాళ్ళేం చూపిస్తారు ధర్మ మార్గం ధర్మ మార్గం చూపిస్తే ఈ దేశం చూపించాలి కాబట్టి ఆయన అందుకని వెళ్ళి భృగువుని పట్టుకున్నాడు ఇప్పుడు భృగువు ప్రీతి చెందాలంటే ఏమంటే నా రాజ్యంలో సగం మీకు ఇస్తానంటే ఆయన చీ అదలబో అంటాడు ఆయన ప్రీతి చెందాలంటే ఒక్క కారణానికే ప్రీతి చెందుతాడు శుశ్రూష చేత ప్రీతి చెందుతాడు గురువుగారు దేనికి ప్రీతి చెందుతారు శిష్యుడి ప్రేమ చూసి ప్రేమతో చేసిన సేవ వలన గురువుగారు పడుకుంటే నిద్ర పట్టే వరకు కాళ్ళు ఎత్తాడు గురువుగారు పడుకుంటే దోమలు కుట్టకుండా విసినికర్ర పెట్టి విసిరాడు గురువుగారు స్నానానికి ఎడుతుంటే పంచి పట్టుకుని వెనకాతల వెళ్ళాడు గురువుగారు స్నానం చేసి బయటకు వస్తే పంచి తీసుకుని పిడిచాడు ఆ శుశ్రూషకి పొంగిపోతాడు గురువు కాబట్టి భృగువుని సేవించాడు ఒక రోజున భృగు అన్నాడు నీకు పిల్లలు ఏడుస్తున్నావు నీకు పిల్లలు కలగాలంటే పుత్రకామిష్టి చెయ్యాలి పుత్రకామిష్టి చేస్తాను అని ఆయన పుత్రకామిష్టి చేశాడు తాను ఎక్కడ ఉన్నాడో అక్కడే చేశాడు అంతే మీ ఊరు వచ్చి చేస్తానండి ఇక్కడైతే అక్కడైతే మా వాళ్ళందరూ భోజనాలకు వస్తారండి అలాంటి పిచ్చి మాటలు ఉండవు గురువుది నిర్ణయం ఇక్కడ చేస్తాను అన్నాడు తప్పకుండా కావలసింది గురువుగారి నిర్ణయాన్ని అనుసరించి తన కోరిక తీరడం అలాగే పుత్రకామిష్టి యాగాన్ని చేశాడు చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈయనకి కొడుకు కలగడానికి దేవతలందరు యొక్క అనుగ్రహాన్ని కూడా జలములలోకి లాగాడు మంత్రముల చేత అందుకే నీటికి తజ్జలాన్ అని పేరు తత్ అంటే పరమేశ్వరుడు పరబ్రహ్మము అది అని వాచకంలో వాడతారు తత్ అంటే అది ఆడా మగా నపుంసకమా స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిరియక్కమరనరాది మూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నందియుతానకు విభుతలంతు అది అంతే కాబట్టి అది స్త్రీయా పురుషుడా నపుంసకమా అదేం ఉండదు ఇహదానికి అదొక చిత్ అది వెలుగు అదొక భాష అటువంటి పరబ్రహ్మాన్ని ఆయన అనుగ్రహం ఇందులోకి వెడుతుందంటే నీటిలోకి వెడుతుంది ఎప్పుడు అందుకే ప్రధాన కలశ అని పెడతారు పెట్టి ప్రధాన కలశలోకి తీస్తారు ఆ శక్తిని పుణ్యాహవాచనము అని చేస్తారు నీటిలోకి తీసుకుంటారు శక్తిని తీసుకుని ఆ నీటిని ప్రోక్షిస్తారు ఆ శౌచం వదిలిపెడతారు ఏ కోరిక కోరుతున్నావో ఆ కోరికతో ఆ దేవతల యొక్క శక్తులన్నీ నీటిలోకి పెడతాయి ఒక్కొక్క పదార్థానికి ఒక లక్షణం ఉండదండి విద్యుత్ తీ విద్యుత్ తీగని తీసుకొచ్చి ఒక కొయ్య మీద పెట్టారనుకోండి ఎక్కదు అదే రాగి తీగ మీద పెట్టారనుకోండి ఎక్కుతుంది ఈశ్వరానుగ్రహం మంత్రానికి నీటిలోకి ప్రవేశిస్తుంది అది లెక్క అలా ఎలా అండి అంటే కరెంట్ తీగ కొయ్యలోకి ఎందుకు ఎక్కలా ఇది అంతే ఇక్కడ కూడా మంత్రశక్తి చేత ఆ శబ్దం స్వరంతో పలికితే దేవతలు వస్తారు వాళ్ళ అనుగ్రహాన్ని ఆ జలముల ఎందు ఉంచుతారు ఆ జలములు ఈ శక్తిని అంతటినీ పొందే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే ఈ మంత్రపూరితమైనటువంటి కలశాన్ని యువనాశ్యుని యొక్క భార్యకిచ్చి అమ్మా నువ్వు తాగమ్మా అనాలి అంటే ఈయన కోరిక తీరుతుంది ఈయన తేజస్సు ఋతుస్నాత అయిన భార్య ఎందు ప్రవేశించి ఆమె గర్భాన్ని ధరిస్తుంది ప్రతిబంధకమైనటువంటి దోషం పోతుంది అందుకని ఆయన కలశలోకి ఆ మంత్రశక్తితో కూడుకున్నటువంటి స్థితితో ఏర్పాటు చేసి పూర్తయిపోయింది యాగం ఇక మరునాడు ఇద్దామని ఆ కలశ తీసుకెళ్లి జాగ్రత్తగా భద్రం చేసి శిష్యుల్ని పిలిచి ఒరే రాత్రంతా ఈ కలశ జాగ్రత్తగా కాపాడం రా అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు ఆ శిష్యులు బాగా బడలిపోయారు యాగం చేసి చేసి చేసి చేసి అలిసిపోయారు ఇంత రాత్రి అయిపోయింది ఇప్పుడు ఎవడొచ్చి కలశలో నీళ్లు తాగేస్తాడులే అని పడుకున్నారు ప్రారంధం మాట ఉంది కదూ యువనాశ్యుడికి దాహం వేసింది ఆశ్రమంలో కదున్నాడు ఎవరక్కడ అనడానికి అంతఃపురం కాదు గురువుగారు ఆశ్రమం తనే లేచి నీళ్లు వెతుక్కుంటున్నాడు ఈ కలశ కనపడేది తీసి చూశాడు చక్కటి నీళ్లున్నాయి లోపల ఎత్తి గడగడ గడగడగడగడ తాగేశాడు తాగి అక్కడ పెట్టాడు మర్నాడు భృగు వచ్చాడు యువనాశ్రుడి భార్యని పిలిచి ఇద్దామని నీళ్లు లేవు ఇందులో నీళ్లు ఏమయ్యాయన్నాడు యువనాశ్యుడు వచ్చి అన్నాడు రాత్రి దాహం వేస్తే నేనే తాగానన్నాడు ఆయన అన్నాడు దేవతాశక్తిని అందులోకి తీసుకున్న తర్వాత అంతే ఇంకా నువ్వే గర్భం ధరిస్తావు నేను గర్భం ధరిస్తే సంతానోత్పత్తి ఎలా ఎలా బయటికి వస్తుంది బిడ్డ నీ అనకు ఆ అమరిక లేదు కనుక నీ శరీరాన్ని చీల్చేస్తుంది బయటికి వచ్చేటప్పుడు నువ్వు మరణిస్తావు తప్పదు ఒకసారి దేవతానుగ్రహాన్ని తీసేసుకున్నాను అందులోకి కాబట్టి నీ కడుపులోనే పెరుగుతాడు వాడంతే ఇప్పుడు నీకున అశ్వమేధములవే ఎనురుంచిన ధర్మశీలుడైనటువంటి ఆ యువనాశ్వడికి ఆ మంత్రపూరితమైనటువంటి కలసలో ఉన్నటువంటి నీరు తాగిన కారణం చేత గర్భం ధరించాడు గర్భం ధరించి నూరు సంవత్సరములు పిల్లవాడు లోపలే ఉండిపోయాడు వాడు ఎంత పెరిగాడో చూడండి నూరేళ్లు ఆ యువనాశ్వరుడి కడుపులో ఉండి ఒక రోజున ఎడం పక్కన ఉన్నటువంటి శరీరాన్ని చీల్చుకుని పైకొచ్చాడు పైకొచ్చి కింద పడ్డాడు కింద పడితే వాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు వాడిని పోషించేవాళ్ళు ఎవరు తండ్రి కడుపులోంచి వచ్చాడు వాడు తల్లి కడుపులోంచి రాలేదు అది మంత్రశక్తి అలా అవుతుందా అండి అంటే అవుతుంది అంతే మరి మంత్ర అలా చెయ్యగలిగిన దక్షత ఉన్నవాడు ఉంటే సంభవం అయింది దానికి ఇప్పుడు ఎవరిస్తారు వీడికి పాలు అన్నారు దేవేంద్రుడు దిగొచ్చాడు మహాభారతంలో చూపుడు వేలు పెట్టాడు ఉంది మాం దాస్యతి నేనిస్తాను అన్నాడు ఇంద్రుడంతటి వాడు వచ్చి నేనిస్తాను ఆ పిల్లవాడికి ఆహారం అన్నాడు కాబట్టి ఆ పిల్లవాడిని మాం దాస్యతి అన్నాడు కాబట్టి మాం దాత అని పిలిచారు అదే పేరు మీద పిలిచేశారు మాంధాత అని ఇతర పురాణాల్లో ఏమిటంటే ఇంద్రుడు బొటనవేలు పెట్టాడు అని బొటనవేలు కూడా పెట్టలేదు ఇంద్రుడు తను శరీరంలోకి అమృతాన్ని పుచ్చుకున్నాడు అమృతం తాగాడు తన శరీరంలో ఉన్న అమృతాన్ని మాంధాత యొక్క బొటనవేలులోకి పెట్టాడు పెట్టి ఒరే వేలు చీక్కోరా అమృతం వస్తుంది పెరుగుతా అన్నాడు అంటే మాంధాత తన బొటన వేలు తాను నోట్లో పెట్టుకుని చీకాడు ఇతర పురాణాలు మహాభారతంలో ఇంద్రుడు చూపుడు వేలు పెట్టాడు వాడిని ఆయన నోట్లో ఆ బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకినటువంటి కారణం చేత అమృతస్రావమై ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు అప్పుడు మిగిలిన వాళ్ళందరూ చూసన్నారు వాడి బొటన వేలు నోట్లో పెట్టుకు చీకితే అమృతస్రావమైంది మా బిడ్డలకేమి రక్ష అన్నారు ఇంద్రుడు నవ్వి అన్నాడు మీ బిడ్డలందరికీ కూడా వరం ఇస్తున్నాను పసితనంలో బొటనవేలు చీకితే అమృతం కురుస్తుంది వాళ్ళకి లోపలకన్నాడు అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు పిల్లలందరూ బొటనవేలు చీకుతారు అని అలా చీకని వాడు ఒక్కడే ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఆయన ఏం చేశాడు ఆయన అందరూ చేతి బొటన వేలు చీకితే ఆయన కాలి బొటన వేలు చీకాడు కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో ఆయన మార్కండేయ మహర్షి ప్రళయకాలంలో వచ్చి ఆయన ఆయుర్దాయం అటువంటిది ఈ ప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు రావ్యాకు మీద పడుకుని కనపడ్డాడు ప్రళయ జలాల మీద తేలుతూ కృష్ణ పరమాత్మ వటపత్రశాయి అంటారు ఆ వటపత్రశాయి కరారవిందే నపదారవిందం పద్మం లాంటి చేత్తో పద్మం లాంటి కాలట్టుకుని ముఖార విందే వినివేశయంతం కాలిబొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు ఇదేమయ్యా అమృతస్రావం అవ్వాలంటే అందరూ చేతి బొటన వేలు కదా పెట్టుకుంటారు పసితనంలో నువ్వు కాలి బొటన వేలు పెట్టుకున్నావు ఎందుకు అన్నారు ఇంద్రుడంటే తను తాగిన అమృతం పిల్లల బొటన వేల్లో రావాలన్నాడు కానీ నాది వపు హో విష్ణు సహస్రంలో లేదు శరీరం అంతా అమృతం నాది కాబట్టి చేతి వేలైతేనే కాలి వేలైతేనే అందరిలా నేను ఎందుకు వద్దు కాలి బొటన వేలెట్టుకున్నాను అన్నాడు వటపత్రశాయి కాబట్టి అందుకని లీలాకృష్ణుడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అన్నాడు కాబట్టి ఆ ఇంద్రుడు వచ్చి తన చూపుడు వేలు ఆ పిల్లవాడి నోటిలో పెట్టి అమృతాన్ని శ్రమింపచేసి ఆ పిల్లవాడు పెరగడానికి కారణమయ్యాడు కాబట్టి ఆ పిల్లవాడికి మాంధాత అని పేరు వచ్చింది ఇప్పుడు ఈ పిల్లవాడు కారణజన్ముడు కారణజన్ముడైన కారణం చేత ఆయన చిన్నతనంలో కూర్చుని ధ్యానం చేశాడు ధ్యానమాత్రణ చేసి వేదములు సర్వశాస్త్రములు ధనుర్వేదము సకల విద్య సాయక ప్రయోగంబులు జట్ట వచ్చి పొందే మంధాతృ త్రిభువన పూజ్యునొప్ప ఆయన ధ్యానం చేసినంత మాత్రం చేత దేవతల అనుగ్రహంతో వేదములు సర్వశాస్త్రములు ధనుర్వేదము సకల దివ్యమైనటువంటి మంత్రములు ప్రయోగ ఉపసంహారములతో వచ్చి ఆయన మేధస్సు ఎందు ప్రచోదనాన్ని పొంది అన్నీ తెలుసుకున్నవాడయ్యాడు అటువంటి మాంధాత రాజ్యం చేస్తున్న కాలంలో ఒకప్పుడు క్షామం వచ్చింది వర్షం పడలేదు వర్షం కురిపించడానికి అధికారం ఉన్నవాడు దేవేంద్రుడు ఇంద్రుడు వర్షం కురిపించలేదని కోపం వచ్చి మాంధాత యుద్ధానికి బయలుదేరాడు భూమికి అనావృష్టి అయిన కడు నల్గి పురుహూతుతోడ భీమ సంగ్రామంబు చేసి తన దివ్య పృథు సాయకముల సామజావలినేయునట్లు మేఘ సంచయముల వేసి భూమికి కురిగించ వర్షములు సస్యములు వృద్ధి పొంద నల్లని ఏనుగుల గుంపుల మీద రాజులు ఎలా బాణాలు వేసి యుద్ధంలో వాటిని పడగొడతారో అలా దేవేంద్రుడి మీద యుద్ధం చేసి దేవేంద్రుణ్ణి ఓడించి ఆయన అధీనంలో ఉన్నటువంటి మేఘముల మీద బాణాలు వేసి బలవంతంగా తీసుకొచ్చి కురిపించి వర్షాలు కురిపించి పంటలు పండేట్టు చేసినటువంటి మహానుభావుడు మాంధాత ఇంద్రుణ్ణి గెలిచి మేఘాలని తీసుకొచ్చాడు అంతటి వైభవోపేతమైనటువంటి జీవితం ఉన్నవాడయా మాంధాత అంటే ఆ మాంధాత ఇదిగో ఈ యమునా నదీ తీరంలో ఇక్కడే అద్భుతమైనటువంటి యాగం చేశాడు ఆ మాంధాత పట్టుకున్నటువంటి విల్లుకి ప్రత్యేకంగా అజగవము అని పేరు ఆయన యజ్ఞం చేసిన ప్రదేశం ఇదిగో ఈ తటంలో ఈ సరోవరంలో స్నానం చేయి ధర్మరాజా ఇంత పవిత్ర ప్రదేశాలు ఇవి ఇక్కడ స్నానం చేస్తే నీకు విశేషమైనటువంటి తేజస్సు కలుగుతుంది దాని వలన వృద్ధిలోకి వస్తావని ధర్మరాజు గారితో స్నానం చేయించి ఇక్కడే సోమకుడు నూర్గురు పిల్లలను పొందాలనేటటువంటి కోరికతో ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేశాడయా ఆ యజ్ఞం అందరూ కూడా తెలుసుకుని ధర్మ వివక్షను నేర్చుకోవలసినటువంటిది అన్నాడు రోమశ మహర్షి అబ్బా లేదు ఎన్ని చెప్తారు అనలేదు ధర్మరాజు గారు సోమ కూడా నూరుగురు పిల్లల కోసం యజ్ఞం చేశాడా అందులో ధర్మ వివక్ష తెలుసుకోవాలా ఏది ఏది ఏది చెప్పండి ఒక్కసారి ఇక్కడైనా నా యజ్ఞం చేసింది ఒక్కసారి చెప్పండి అదేమిటో అన్నాడు అంటే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు సోమకుడును రాజర్షి మహామఖమనరించే జంతుడును ఒక్క సుతున్ భూమిషా పడసే అతని భామలు నూర్వురును కొడుకు పరమప్రీతిన్ ఒకనకొకప్పుడు సోమకుడు అనబడేటటువంటి రాజర్షి ఉండేవాడు ఆయనకి నూరుగురు భార్యలు ఒక్కడే కొడుకు ఆ ఒక్క కొడుక్కి జంతుడు అని పేరు జంతుడు అని పేరు కలిగినటువంటి ఆ ఒక్క కొడుకు నూరుగురు భార్యలు కానీ ఆ నూరుగురు కూడా ఈ కొడుకు తమ కొడుకే అని అత్యంత ప్రేమతో పెంచుతూ ఉండేవారు ఇక కంటిని రెప్ప అని పోల్చడం కూడా కష్టం అంత జాగ్రత్తగా నూరు మంది రాణులు రాజు కలిసి వాడిని అల్లారముద్దుగా పెంచుతున్నారు పెంచుతుంటే వాళ్ళకి గొప్పేమో కానీ చీమకు గొప్ప కాదు కదండి అది ఎక్కడి నుంచి వస్తుంది అది నూరుగురు వాడిని అంత అల్లారముద్దుగా పెంచుతుంటే ఒక రోజున ఒక ఎర్ర చీమ ఎక్కడి నుంచో వచ్చి వాడి తొడ మీద ఎక్కి కుట్టింది చీమ కుడుతుంది కనుక చీమ కరిచింది కాదు చీమ కుట్టింది కరిచింది అన్నమాట వేరు కుట్టింది అన్నమాట వేరు కుట్టడం ఎక్కడో కరవడం ఎక్కడో తెలిసి చెప్పాలి కదా ఇప్పుడు మళ్ళీ కుట్టడం కరవడం ఇవన్నీ ఎందుకు కానీ కాబట్టి చీమ కుట్టింది వాడు వాడు ఏడిచాడు ఏడు ఏడుస్తున్నాడని నూరు మంది వచ్చి చూశారు రెండు వందల కళ్ళు వేసుకుని తొడ మీద చీమ కనపడి దాన్ని వెంటనే తీసి చంపేసి నూరుగురు గుండెలు బాదుకుని ఏడిచారు పిల్లాడితో కలిపి రాజు గబగబా వచ్చి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు నూరుగురు అన్నాడు ఒక్క కొడుకు వాడి తొడ మీద చీమ కుట్టేసింది మేము ఉండి ఎందుకు ఇంకా ప్రయోజనం అన్నారు రాజు వెంటనే తెల్లబోయి ఇదేమిట్రా వీళ్ళు నూరుగురు ఉండి ఒక్క కొడుక్కి తొడ మీద చీమ కుట్టిందని ఏడిచారు ఇలాంటి కొడుకు ఒక్కడే ఉంటే ఎవరికి తెలుసురా జీవన్మరణములో రేపు ఏమైనా జరగరానిది జరిగితే వీళ్ళందరూ ఏమైపోతారనుకొని గబగబా సభలోకి వెళ్ళాడు ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది వచ్చి ఆయన సభ తీర్చాడు పురోహితులందరినీ పిలిచాడు బ్రాహ్మణుల్ని పిలిచి ఆయన ఓ ప్రశ్న వేశాడు నాకు నూరుగురు భార్యలు ఒక్కడే కొడుకు వాడి తొడ మీద చీమ కుట్టింది నూరుగురు ఏడిచారు ఒక్కడే కొడుకు ఉండడం కన్నా ఎక్కువ మంది కొడుకులు ఉంటే మంచిదా నా నూరుగురు భార్యలకి ఒక్కొక్క కొడుకు చొప్పున నూరుగురు కొడుకులు పుట్టే అవకాశం ఏమైనా ఉందా చెప్పండి అంటాడు అంటే ఒక పురోహితుడు లేచాడు అందులో లేచి ధరణినాథ నీ భార్య శతంబునందు బరగ నూర్వురు పుత్రుల బడయ నీకు అభిమతంబేని తగు తగదనక నీవు కడగి మా చేయ బంచిన క్రతువు చేయు నీ నూరుగురు భార్యల ఎందు ఒక్కొక్క భార్య ఎందు ఒక్కొక్కడు చప్పున నూరుగురు కొడుకులు కలగాలని నిజంగా నువ్వు అనుకుంటే నేను నీకు ఏం చెప్పానో అది అయ్య బాబోయ్ అలా చేయడమాండి అనో అండి అనో ఇంకోళ్ళని అడుగుతానో అనకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసేయగలవా చేసేస్తే పుడతారు చేసేస్తాను అన్నాడు రాజు చీమ కుడితేనే ఏడుస్తున్నారు నూరుగురు కుడితే గొడవ వదిలిపోతుంది కదా అందుకని చేసేస్తాను చటుక్కున పురోహితుడు అన్నాడు ఈ ఒక్క కొడుకున్నాడే వాణ్ణి తీసుకొచ్చి యజ్ఞంలో అపస్తంభానికి కట్టే కట్టేసి వాణ్ణి వధించు వధించి వాడిలో ఉన్న వపని అగ్ని ఎందు వేల్చు ఆ వాసన పీల్చు ఈ కొడుకు మళ్ళీ పుడతాడు వాడితో పాటు ఇంకో తొంభై తొమ్మిది మంది పుడతారు వీడే మళ్ళీ పుట్టాడని గుర్తేమిటో తెలుసా వీడు పుట్టినప్పుడు ఎడం పక్కన బంగారు శోభ ఉంటుంది అదే గుర్తు ఈ జంతుడే మళ్ళీ పుట్టాడు ఒకడు వీడు మళ్ళీ పుడతాడు ఇంకో తొంభై తొమ్మిది మంది కూడా పుడతారు అలా చేస్తే యాగం అన్నాడు అలా చేస్తానన్నాడు రాజు పురోహితుడికి మాట ఇచ్చాడు సంకల్పం చేశాడు ఆడగొర్రెలు ఇడిచినట్టు అన్నారు నన్నయ్య గారు భార్యలందరూ ఆడగొర్రెలు ఇడిచినట్టు ఇడిచేట ఒక్క కొడుకుని చంపేస్తామని చీమ కుడితే వాళ్ళు చంపితే ఏడవరు వాణ్ణి బలిచ్చి వాణ్ణి సంహారం చేసి వాడి వపని వేయించాడు నూరుగురు గర్భం ధరించాడు ధరించి నూరుకురు నూరుకురు కుమారులను కొన్నారు అందులో జంతుడు మళ్ళీ పుట్టాడు ఎడం పక్కన బంగారు శోభ వచ్చింది కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట యథార్థమే ఇప్పుడు జరిగింది జరగవలసింది కానీ చాలా సంతోషించాడు నూరుగురు కుమారులు పెద్దవాళ్ళు అయ్యారు మంచివాళ్ళు అయ్యారు సర్వలక్షణ లక్ష్యతోపేతులు అయ్యారు ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి కాలం ఒక్కలా ఉండదుగా రాజుగారు శరీరం విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి ఆయన ఉన్నత లోకాలకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు ధర్మసభలో యమధర్మరాజు గారిని ఒకసారి పలకరించడానికి వచ్చాడు వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతూ యమలోకం నుంచి వెళుతున్నప్పుడు చూస్తే తనకి నూరుగురు కొడుకులు కలగడానికి యజ్ఞం చేయించినటువంటి పురోహితుడు ఎవరున్నాడో ఆయన యమలోకంలో మంటల్లో ఏడుస్తూ అరుస్తున్నాడు రాజును చూసి మహారాజా అపారమైన తపశ్శక్తి ఉన్నవాడివి నువ్వు నన్ను దయచేసి ఉద్ధరించు నీకు యాగం చేయడం వల్లే ఇక్కడ బారేశారు నన్ను అగ్నిహోత్రంలో దానికి బ్రహ్మస్థానంలో కూర్చున్నాను అందుకే ఇక్కడ బారేశారు కాబట్టి నన్ను ఉద్ధరించన్నాడు వెంటనే మహారాజు వెనక్కొచ్చి తన తపశ్శక్తిలో కొంత భాగాన్ని ధారపోశాడు ధారపోస్తే ఆ పుణ్యము వలన విడిచిపెట్టేశారు పురోహితుణ్ణి రాజు పురోహితుణ్ణి వెంట పెట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఇందులో ఉన్న ధర్మాధర్మ వివక్ష తెలుసుకోసుమా ధర్మరాజా అన్నాడు రోమశ మహర్షి ఇది ఐతిహ్యం చిన్నది చాలా చిన్న ఉపాఖ్యానం అరణ్యకాండలో ఎన్నో ఉపాఖ్యానాలు ఉంటాయి అన్ని గురువులు చెప్తుంటారు రోమశాదులు వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి సంతాన సంబంధంగా యజ్ఞము యొక్క విశేషం ఏమి అంటే ఒక్క సంతానం కలిగినా చాలు అది యజ్ఞప్రసాదం అది ఒక కొడుకు కానివ్వండి కూతురు కానివ్వండి ఎవరు కానివ్వండి ఆ బిడ్డ కలిగినందుకు పొంగిపోవాలి యజ్ఞప్రసాదం అని తప్ప మళ్ళీ ఆ బిడ్డనే పణంగా పెట్టి వాళ్ళని బలిచ్చి ఇంకా సంతానాన్ని పొందుదాం అనుకోవడం పిల్లల్ని తీసుకెళ్ళి అలాంటి పనులు చేయడం పరమ విరుద్ధం శాస్త్రానికి కలిగితే కలిగి ఉండవచ్చుగాక కానీ పెద్ద అధర్మం జరిగింది అది చెప్పినవాడు పురోహితుడు అలా చెయ్యమని కాబట్టి అది చెప్పి కర్మ చేయించి బ్రహ్మస్థానమనందున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో నరకానికన్నా నీ మాట ఆయన విన్నాడు అంతే ఆయన తప్పేం లేదు ఆయన సంకల్పం చేసి నిన్ను పిలవలేదు బ్రహ్మస్థానంలో కూర్చోమని నిన్ను అడిగాడు ఏం చేయనని ఉన్న ఒక్క సంతానంతో సంతోషించవయా ప్రసాదం ఎందుకు ఆయనతో ఉంటాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని నువ్వు చెప్పవలసింది చెప్పకుండా వాణ్ణి పణంగా పెట్టి నూరుగురు బిడ్డలు వస్తారని యజ్ఞం చేయించావు అవునా కాదా అని అడక్కో చెయ్యన్నావు ఇప్పుడు తప్పు నీది బ్రహ్మస్థానానికి గౌరవం ఇచ్చి చేతులు కట్టుకున్నవాడు ఆయన ఆయనది తప్పు లేదు కర్మ చేసినా ఆయన అంటలేదు సలహా చెప్పి బ్రహ్మస్థానంలో కూర్చున్నావు కాబట్టి దోషము నీ ఎందే పెట్ట నువ్వు పోయి అమలోకానికని అగ్నిహోత్రంలో వారేస్తాయి అందుచేతనే కర్మ చేసినప్పుడు మరి నాలుగో వంతు రాజుని కట్టి కొడపలేదా తన కొడుకుని యాపస్తంభానికి కట్టినప్పుడంటే ఆయనకి పక్కన తపస్సు ఉంది ఆ తపస్సు కాపాడింది అంటే కర్మ గొప్పదా తపస్సు గొప్పదా అంటే కర్మ కన్నా తపస్సే గొప్పదా ఎన్ని యజ్ఞములు చేయించిన ఎన్ని యాగములు చేయించిన ఎంత క్రతువు తెలిసి ఉన్నా ఆ క్రతువు తెలిసి ఉండడం కన్నా తపస్సు చేసి పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాడు ఈయన్ని కూడా ఉద్ధరించగలిగిన వాడై ఉంటాడు పై స్థానంలో నిలబడి ఉంటాడు అందుకే రాజు ఉద్ధరించగలిగాడు పురోహితుణ్ణి కాబట్టి ఎప్పుడూ దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి సుమా అని చెప్పాడంటే పరమేశ్వర ప్రసాదంగా లభించినది ఏదైనా అంగీకరించి సంతోషించాలి తప్ప ప్రత్యేకించి సంతానం విషయంలో ఒక్కడా ఇద్దరా అని ఆలోచించి వాళ్ళని పణంగా పెట్టి మళ్ళీ పొందాలనేటటువంటి కోరికలు పుట్టకూడదు వెర్రి కోరికలు అది అధర్మబద్ధమైనటువంటి కోరిక అది చేయించినందుకు పురోహితులు వెళ్ళిపోవలసి వచ్చింది కాబట్టి దీనికన్నా గొప్పది తపస్సు కాబట్టి అది ఉన్నవాడు కాబట్టి రాజు ధరించగలిగాడు కాబట్టి ధర్మరాజా దీని వలన నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే కర్మ చెయ్యడం చేయించడం కన్నా తపశ్శక్తి కలిగి ఉండడం సర్వోత్కృష్టమైనటువంటి విశేషం అది సర్వదా గొప్పది కాబట్టి దానికి ఈ క్రిందది నమస్కరించవలసిందే అదే ఉద్ధరణ హేతువై ఉంటుంది లోకానికి కాబట్టి కేవలము కర్మకి పరిమితము కాకుండా తపశ్శక్తి ఎందు కూడా ప్రవేశించాలి అందుకే రామాయణంలో అనసూయాదేవి ఒక మాట అంటుంది భర్త ఎటువంటి వాడో తెలుసా అని అడిగింది భర్త సిద్ధంగా ఉన్న తపఫలం లాంటివాడు పుణ్యం అలా కాదు పుణ్యం మీకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అని అడిగారు అనుకోండి చెప్పడం కష్టం ఓ మంచి పని చేసి ఇప్పుడు ఈ పుణ్యం నాకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అన్నారు అనుకోండి ఇప్పుడు రావచ్చు ఓ పది జన్మల తర్వాత రావచ్చు అనుభవంలోకి తపస్సు అలా కాదు ఎప్పుడూ దగ్గర అంటి పెట్టుకునే ఉంటుంది అది ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటుంది తపస్సు అందుకే తపస్సు గొప్పది తపస్సు వేపుకి అడుగు వెయ్యాలి ప్రతివాడు తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చోవడం కాదు నేను మీతో మొన్ననే మనవి చేశా శృణ్వంతప భారత ప్రవచనం జరుగుతుంటే రెండు గంటల పాటు మీరు తదేక దీక్షతో వింటున్నారనుకోండి నేను ఇలా అంటే అబ్బా వీడిందుకు రా సమయం చూస్తాడో అని అనుకుంటూ తదేక దీక్షతో విన్నారనుకోండి మీరు రెండు గంటలు తపస్సు చేశారు అని వేస్తారు మీ ఖాతాలో నేను రెండు గంటలు తదేక దీక్షతో భారతం చదువుకున్నాను అనుకోండి ఆయన రెండు గంటలు తపస్సు చేశాడు అని వేస్తారు అదే నేను షోడశోపచార పూజ చేశాను అనుకోండి తపస్సులోకి రాదని అది జపమునందు ధ్యానమునందు నా దృష్టి కేంద్రీకరణము తపస్సు అవుతుంది అక్కడ తప్ప తపస్సు అంటే సత్యమే పలుకుట తపస్సు అవన్నీ తపస్సు కిందకు వస్తాయి అందుకే తపస్సుని ఆశ్రయిస్తే కర్మ కన్నా కూడా గొప్పదై రక్షణ చేస్తుంది తనని కాదు తాను వేరొకరిని కూడా ఉత్తరించగల దానికి తార్కాణం ఇదే ఇదే ఆ యజ్ఞం జరిగిన ప్రదేశం ధర్మరాజ నూరుగురు కొడుకులు పుట్టడానికి కారణమైన యజ్ఞం కానీ యజ్ఞం మాత్రం ఖచ్చితంగా జరిగింది ఎక్కడ దోషం లేకుండా అందుకే మళ్ళీ నూరుగురు పుట్టారు కానీ ధర్మ వివక్ష ఎందు దోషం వచ్చింది అందుకుని వెళ్ళిపోవలసి వచ్చింది పురోహితుడు కానీ ఆయన దక్షత మాత్రం శంకింపరానిది అంత గొప్ప ప్రదేశం చేయి స్నానం చేయి అది సరోవరంలోకి వెళ్ళి అయమునా నది తటంలో స్నానం చేయి అని పంపించాడు కాబట్టి అంత గొప్పదయా ఈ సోమక వృత్తాంతం అన్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ ముందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత నాభాగుడు అంబరీషుడు యయాతి భరతుడు మొదలైన వాళ్ళందరూ ఇక్కడే యజ్ఞాలు చేసి స్నానం చేసినటువంటి యమునా తీరంలో ఉన్నటువంటి ఘట్టం ఇది ఇక్కడే వాళ్ళు స్నానాలు చేశారు ఆ స్నానం చేయడం అంటే మాటలు కాదు ఎందుచేతనంటే ఒక యజ్ఞం జరిగింది అంటే ఎందరో మహాపురుషులు వస్తారు యజ్ఞ దీక్ష తీసుకున్నవాడు అక్కడికి దగ్గరలో ఉండి ప్రతిరోజు దీక్షితుడు స్నానం చేసి పైకెక్కుతాడు అందుకే దీక్ష ఎందు ప్రధాన నియమం ఏది అంటే స్నానం దీక్షితులైన వారు ఎప్పుడూ స్నానానికి ఎవరితో వెళ్ళాలి అంటే గురువుగారితో వెళ్ళాలి గురువుగారితో వెడితేనే అసలు ఆ స్నాన వైభవం ఏమిటో అర్థమవుతుంది లేకుండా దీక్ష తీసేసుకుని మనంత మనమే స్నానానికి ఎడుతుంటే అప్పటికి తెలుస్తుంది అసలు స్నానం నువ్వు దీక్ష తీసుకోకముందే స్నానం చేసావో దీక్ష తీసుకున్నాక అదే స్నానం చేస్తావు కాదు గురువుగారితో వెడితేనే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మహానుభావులు ఎందరో యజ్ఞదీక్షితులయ్యారు అదిగో అంబరీషుడు యయాతి నాభాగుడు భరతుడు వీళ్ళందరూ కూడా యజ్ఞాలు చేసి స్నానం చేసిన యమునా తీర సరోవరం ఇక్కడ స్నానం చేయవయా ధర్మరాజా అని చెప్పి ఇందులో స్నానం చేస్తే నీకు విశేషం కలుగుతుంది ధర్మరాజా నువ్వు ఎంత భక్తితో మునక వెయ్యాలో అంత భక్తితో స్నానం చేసి నిలబడు ఈ నీళ్లలో నీకు ఏమి దర్శనమైందో బయటికి వచ్చి నాకు చెప్పు అంటే నీటిది కాదు ఆ శక్తి నీటిని పట్టుకుంది నీటికి నేను మీతో ఇందాక మనవి చేశా సహజంగా ఒక శక్తి ఉంటుంది వేదం దాని గురించే మాట్లాడుతుంది సమస్త పదార్థములను పవిత్రం చెయ్యగలిగిన శక్తి నది ఎందుంటుంది ఒకడు అపవిత్రుడు వచ్చి స్నానం చేశాడనుకోండి పైన కిందనే స్నానం చేశాడనుకోండి నదిలో ఆ నీళ్లు నా మీదకి వచ్చాయి కాబట్టి నాకు వచ్చింది అపవిత్రతను ఉండదు మునక వేసిన వాళ్ళందరూ శౌచాన్ని పొందుతారు అందరూ పవిత్రులైపోతారు అది ఒకటవ లక్షణం అది పైకి లేచి పట్టుకుంది కాబట్టి దర్భకొచ్చింది ఆ పవిత్రం చేయగలిగినటువంటి శక్తి ఇక రెండవ శక్తి ఏమి అంటే గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు నదీ తీరంలో జరిగితే చిట్ట చివర చేసేటటువంటి అవబృధ స్నానం ఆ నది ఒడ్డునే చేస్తారు అక్కడ కూర్చోపెట్టి ఆ మంత్రములతో రోజు దీక్షితులైన వారందరూ అక్కడ ఉండేటటువంటి బ్రహ్మస్థానంలో ఉండేవారు ఋత్విక్కులు యజ్ఞయాగాది క్రతువులను చేస్తున్న వాళ్ళు ఇంతమంది స్నానం చేస్తూ ఉంటారు ఆ శక్తి ఆ నీటిని ఎంత పట్టుకుంటూ ఉంటుందంటే అది మీరు పొందడానికి యోగ్యమైన రీతిలో మునిగితే మీకు అది పొందగలరు నేను ఇందాక చెప్పినట్టు విద్యుత్ తీగ కొయ్య మీద పడకుండా రాగి తీగ మీద పడ్డట్టు అందుకొచ్చింది స్నానం కాబట్టి నువ్వు వెళ్ళి మునుగు స్నానం చేయి బయటికి రా నాకు చెప్పు ఏం కనపడిందో అన్నాడు ధర్మరాజు గారు వెళ్ళి స్నాన ప్రకరణం ఎలా ఉంటుందో అలాగే చేస్తాడు ధర్మరాజు అంటే అంత భక్తి తత్పరతతో ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో కలిసి మునిగి బయటికి వచ్చాడు ఏం కనపడిందని అడిగాడు రోమశ మహర్షి ఆయన అన్నాడు దేవర్షి జుచరాహిత లోకములు ఆదిత్యాశ్విని లోకముల్ దేవాధీశ్వరు చూచితిన్ మరియున దేవేంద్రునొద్దం సగాండీవోద్దమ మహాభుజార్ భుజార్గళు కిరీటిన్ సవ్యసాచిన్ జయశ్రీ విభ్రాజితు పార్థుచూచితి జగత్సేవ్యా మునీంద్రోత్తమ నేను ఆ నీటిలో మునిగి పైకి లేవగానే ఇలా పైకి చూస్తే నాకేం కనపడ్డాయో తెలుసా రోమశ మహర్షి దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి ఋషులు ఉండే లోకాలు కనపడ్డాయి దానితో పాటుగా ఖేచరులు ఆకాశమనందు తిరిగేటటువంటి వాళ్ళ యొక్క లోకాలు కనపడ్డాయి ఆదిత్యలోకం కనబడింది అశ్వినీ దేవతలు ఉండే లోకాలు కనపడ్డాయి ఇంద్రలోకం కనబడి ఇంద్రుడు కనబడ్డాడు ఇంద్రుడి పక్కన అర్ధసింహాసనం మీద గాంధీవం పట్టుకుని మా తమ్ముడైన అర్జునుడు కూర్చుని కనపడ్డాడు సవ్యసాచిని కూడా చూశాను కాబట్టి జయశ్రీ విభ్రాజితు పర్ధుతూచితి జగత్ జగత్సేవ్య జగత్తు చేత సేవింపబడేటటువంటి వాడా అది తీర్థయాత్ర గొప్పతనం తీర్థయాత్ర గొప్పతనం ఏమిటో చెప్పింది ఆరణ్య పర్వం రోమశ మహర్షి చెప్పారు అందుకని ఆరణ్య పర్వం అది అందుకే మహాభారతంలో అంత పెద్ద పర్వం అది కాబట్టి అన్ని కనపడ్డాయినా కన్నాడు అదృష్టవంతుడవయ్యా ఎలా చెయ్యాలో అలా చేశావు అది ఆ దక్షత కలిగిన వాడు దాని శక్తి చెప్పగలిగిన వాడు ఉండాలి అప్పుడు కదూ మనసుకి అసలు ఆ ఆ అకుంఠితమైన దీక్ష కలిగేది దాని పవిత్రత ఏమిటో అర్థం చేసుకుని మునక వేయడానికి కాబట్టి ఆయన ఎంతో సంతోషించాడు అప్పుడు వెంటనే రోమశ మహర్షి అన్నారు ఇదిగో ఇది భృగుతుంగ పర్వతం అంటారు ఇక్కడ పర్వతాన్ని అసలు ఎన్ని మాటలు తీర్థయాత్ర చేశాడో ఆ రోమశ మహర్షి మీతో మనవి చేశా కదూ ఆయన శిష్యులకు కూడా రోమశులనే పేరు ఆయన తీర్థయాత్ర చేతనే మూడు లోకములు తిరగగలిగిన శక్తిని పొందాడు కాబట్టి ఇదిగో భృతుంగ పర్వతం ఇక్కడ శిబి చక్రవర్తి గొప్ప యజ్ఞం చేశాడు ఆ శిబి చక్రవర్తి ఆనాడు కాదు తన యొక్క ఔదార్యము చేత ఎప్పటికీ స్మరించగలిగినటువంటి మహానుభావుడయ్యాడయా ధర్మరాజా ఎప్పటికీ స్మరించవలసిన వాడయ్యాడా శిబి చక్రవర్తి ఈ పర్వతం మీద యజ్ఞం చేశాడా ఏది ఏది ఏది ఏది నాకు ఒక్కసారి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్పండి అలా అడిగేవాడు ఉన్నాడు కాబట్టి భారతం వచ్చిందండి అడిగేవాడు లేకపోతే అసలు రోమస మహర్షిని ధర్మరాజు గారు ఇవన్నీ అడగకుండా అబ్బా చాలేదు కాసేపు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అన్నాడు అనుకోండి ఇంకా భారతం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఉత్సాహం ఉంది కాబట్టి భారతం వచ్చింది కాబట్టి ఆ శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాడు రోమస మహర్షి ఒకనొక సమయంలో ఆయన సభ తీర్చి ఉన్నాడు శిబి చక్రవర్తి ఎవరికి ఏది కోరితే అది దానం చేశాడు పరమధర్మమూర్తి ధర్మ వివక్ష ఉన్నవాడు ఈ మాట నేను అన్నప్పుడు ఎవరికి ఏది పడితే అది దానం చేస్తాడు అంటే సమాజాన్ని పాడు చేసే వాళ్ళకి పనికొచ్చేవి కూడా దానం చేస్తాడని కాదు దాని అర్థం దొంగలు వచ్చి బాగా పదునైన కత్తులు ఇద్దరు రాత్రి పొడి చేసి దొంగతనాలు చేస్తామంటే దానాలు చేస్తాడని అర్థం చేసుకోకూడదు దానము ధర్మబద్ధం అందుకే దానము చేసినప్పుడు ధార్మికంగానే చెయ్యాలి ఇచ్చినప్పుడు యోగ్యునకే ఇవ్వాలి అది పుచ్చుకోవడానికి అర్హుడనుకున్న వాడికి ఇవ్వాలి తప్ప అది పుచ్చుకోవడానికి అనర్హుడైన వాడికి ఇవ్వకూడదు అలా మీరు ఇచ్చారనుకోండి ఇస్తే నిరుపయోగం అయిపోతుంది ఆ వస్తువు ఎవరికి ఇస్తే పొంగిపోతాడో ఆయనకి ఇవ్వాలి మీరు పట్టుకెళ్ళి ఒక పుస్తకాన్ని ఎవరికిస్తే ఆయన కళ్ళకద్దుకుని టీవీలో పెట్టుకుని చదువుకుని పరవశించిపోతాడో ఆయనకి ఇవ్వాలి కానీ అది పట్టుకెళ్ళి బియ్యం డబ్బా ఓ పక్క ఒరిగిపోతుంది ఇది పెడితే గట్టిగా అట్టుంది బాగుంటుందని కింద ఒత్తు పెట్టుకునేవాడికి పుస్తకం ఇస్తే ఎందుకది అది చిరిగి పాడైపోతుంది కాబట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి పాత్రత నిరిగి దానము ఆ పాత్రత చెప్పగలిగిన వాడెవరు గురువు ఒక్కడే ఈయన దీనికి అర్హుడు ఇది చెయ్యవయా అని చెప్పవలసిన వాడు గురువు చెప్పినప్పుడు పాటించవలసిన వాడు శిష్యుడు అందుకే గురువుది సలహా కాదు ఆజ్ఞ కాబట్టి శిబి చక్రవర్తి సభలో ఉన్నాడు గొప్ప దానశీలి ఇంత గొప్ప దానశీలు అంటారు కదా పరీక్ష చేద్దాం ఎందుకు ఈ పరీక్షలు దేవతలకు పనే ఉండదేమిటి అంటే వాళ్ళు పరీక్ష చేయడం అన్న మాటకు అర్థం వాళ్ళకి నమ్మకం లేక కాదు దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాళ్ళ గొప్పతనాన్ని లోకానికి తెలియచేయడానికి లోకానికి తెలియచేస్తే వాళ్ళకేం వస్తుంది మనలాంటి వాళ్ళం వింటే మనకు ఆదర్శంగా ఉంటుంది పోనీ శివి చక్రవర్తిలా బతకపోయినా కనీసం కొంత కారుణ్యంతో ఉందాం రా అన్న ఆలోచన వస్తుంది అందుకు ప్రకాశింపజేస్తారు దేవతలు అందుకే వాళ్ళ పేరే దేవతలు దీవు వాళ్ళు ప్రకాశం ఉన్నవాళ్ళు మంచి గుణములను ప్రకాశింపజేస్తారు ఒకనాడు ఇంద్రుడు డేగగా మారాడు అగ్నిహోత్రుడు పౌరంగా మారాడు వేదంలో ఒక మాట ఉంది పావురం ఎప్పుడూ డేగకే ఆహారం డేగ తినేస్తుంది పావుర అందుకని డేగ పావురాన్ని తరుగుతోంది ఆంతరమునందు అది డేగ కాదు ఇంద్రుడు పావురం కాదు అగ్ని వాళ్ళిద్దరూ పరీక్షార్థం వచ్చారు ఆ పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి ఉంటే ఆయన పాదముల దగ్గర పడిపోయి డేగ కూడా అంతే వేగంగా వచ్చి పావురాన్ని ముక్కుతో కొట్టి ఎత్తుకుపోబోతుంది ఎత్తుకుపోబోతుంటే వెంటనే ఆగు ఆగు ఆగు ఆగు అది నన్ను శరణాగతి చేసింది నా కాళ్ళ దగ్గర పడి నువ్వు తినడానికి వీలు లేదన్నాడు పక్షి మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది ఆయా యుగముల ఎందు ఆయా ప్రాణులు ఆయా స్థితులలో అనుగ్రహించాలనుకున్నప్పుడు మాట్లాడాయి ఒక్కొక్క చోట అందుకే చూడండి ఒక్కొక్క చోట చిత్ర విచిత్రమైన లక్షణం ఉంటుంది పక్షి కారణంగా విశేషమైనటువంటి క్షేత్రం అయ్యాయి కొన్ని కొన్ని పక్షి తీర్థమని లేదు పట్టున మహానైవేద్యం పెట్టేటప్పటికి ఎక్కడున్న కొండ మించి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క లక్షణం అలా ఉంటుంది మీరు ఇప్పటికీ శృంగగిరిలో కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఎప్పుడు ఒక నల్ల కుక్క పడుకుని ఉంటుంది అక్కడ మరి ఏమో సాక్షాత్తు స్వామి ఆ రూపంలో పడుకుని ఉంటారు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేకత ఆ పక్షి ఆ పావురం ఏడిచి శివి చక్రవర్తి అడ్డుపెట్టాడు డేగ అంది నువ్వు ధర్మాత్ముడివని నీకు పేరుంది లోకంలో నన్ను తినద్దంటున్నావు పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృజించినప్పుడు నిర్ణయం చేశాడు ఏ ప్రాణి ఏ ప్రాణిని తినవచ్చు అని డేగకి పావురం ఆహారం నీకు ఇప్పుడు పావురం పట్ల దయ కలిగింది నన్ను తినద్దంటున్నావు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు నేను ఈ పావురాన్ని తినకపోతే నా ప్రాణాలు పోతాయి నీరసంగా ఉన్నాను నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాథలవుతారు అప్పుడు ఆ పాపం నీది కాదా కాపాడడం తేలిక అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం ఎంత ధర్మ సూక్ష్మం అడిగిందో చూడండి ఏ నేను పావురాన్ని చంపితే హింస పావురాన్ని తినకపోవడం వల్ల నే పడిపోతే హింస కాదా ఆయన అన్నాడు అరణ్యంలోకి వెళ్ళు ఇంకా పక్షులు లేవా ఇంకా జంతువులు లేవా వాటిని కొట్టి తినలేవా తిను ఇది నా కాళ్ళ దగ్గర పడింది శరణాగతి చేసింది దీన్నే ఎందుకు అంటే డ్యాగ్ అంది అడవిలోకి నీ వెళ్ళడం ఆహారం దొరకడం ఎప్పుడు నా ఒంట్లో ఓపిక ఉంటే నా ప్రాణాలు పోయేట్టున్నాయి తింటేనే బతుకుతాడు వద్దంటాయేంటి ఇప్పుడు నువ్వు నన్ను చంపిన పాపం నీకు రాదా దాన్ని దాన్ని రక్షించిన పుణ్యం వచ్చింది నేను చచ్చిపోయిన పాపం కూడా వచ్చిందా నేను లేని కారణం చేత నా భార్య బిడ్డలు చచ్చిపోతారు వాళ్ళ పచ్చిపోయిన పాపం నీ ఖాతాలోకే వచ్చిన ఒక్క పావురాన్ని బతికించిన పుణ్యాన్ని కోసం ఇన్నించిని చంపిన పాపం మూట కట్టుకుంటావా అది ధర్మమా అధర్మం కాదా నా ఆహారాన్ని నా నోటి దగ్గర నుంచి లాగేయడం చెప్పు సిబి ఆయన వెంటనే అన్నాడు అది శాస్త్రం విరిగి ప్రవర్తించడం ధర్మాధర్మములు తెలిసి ఉండడం అన్న మాట కదా ఆయన తడబాటు పడదు వెంటనే మంత్రుల వంక చూసి మీరు జవాబు చెప్పండి లేదు ఆయన అన్నాడు ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి ఆశ్రితునిట్టి అధముడైనా విడువడనియు నేనిట్లు విడుతు దీని ఇది ధర్మమునే చెప్పుమా నేను క్షత్రియుణ్ణి రాజుని నాకు పరమోత్కృష్టమైన ధర్మం ఏది అంటే శరణాగతి చేసి నన్ను రక్షించు అన్నవాణ్ణి రక్షించడం నా దగ్గరికి వచ్చి పావురం పడిపోయింది రక్షించమని ఇప్పుడు నా యొక్క పరమధర్మం దాన్ని రక్షించడం దాన్ని రక్షించడం వల్ల నువ్వు చచ్చిపోతే నా తప్పు కాదు నాకు అధర్మం రాదు ఎందుకని నన్ను ఎవరు శరణాగతి చేశారో వాళ్ళని రక్షించారు క్షత్రియుడుగా అది నా ధర్మం లేకపోతే నీ ధర్మం తప్పిపోతా నీకు ఆహారం కోసం అని చెప్పి నేను వదిలిపెట్టకూడదు అప్పుడు నన్ను ధర్మం చుట్టుకుంటుంది అందుకు రక్షించాను అమ్మో ఏమి ధర్మాధర్మ వివక్షండి ఒక్కొక్క ఆఖ్యానంలోంచి ఒక్కొక్కటి చెప్తున్నాడు రోమస మహర్షి ధర్మం పట్టుకున్నవాడు పాడబడు యశో విరాజితుడవుతాడు ధర్మరాజా ఇది ధర్మరాజు గారికి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఇవాళ అరణ్యవాసంలో ఉన్నాడు అజ్ఞాతవాసం చేస్తాడు ఎప్పుడో ఒక పావురాన్ని ధర్మం కోసం రక్షించినటువంటి శిబి చక్రవర్తి కథ ఇప్పుడు చెప్పి పర్వత శిఖరాన్ని చూపిస్తే ధర్మం పట్టుకుని ఇన్ని కష్టాలు పడి సహనంతో ఉన్న తాను లోకమునకు ఎందుకు సార్వభౌముడు కాడలేడు తన కథ ఎందుకు లోకంలో చెప్పబడదు ధర్మరాజుకి అది గొప్ప సంతోషాన్ని ఇస్తుందా ఇవ్వదా అది గురువు మాట్లాడే విధానం అంటే అది ధర్మరాజుకి ఇవ్వడం కాదు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ధర్మమునందు నిలబడాలనుకున్న వాడికి అంత సంతోషాన్ని ఇస్తుంది ఎంత పూనికనిస్తుంది ధర్మాన్ని పట్టుకుంటే మనం రక్షింపబడతాం ధైర్యాన్ని ఇస్తుందా ఇవ్వదా అందుకు భారతం చెప్పేవారు సాయంకాలం భారతం చెప్తే దేవాలయంలో అందరూ కూర్చుని వినేవారు పొద్దున్న లేచి ఎవరి పని మీద వాళ్ళు ఎడితే నిన్నను విన్నాను రా ధర్మం రక్షిస్తుంది అధర్మం రక్షిస్తుందా అందుకని నాయన నీ కాగితం నువ్వు పట్టుకుపో నేనున్నది ఈ కాగితం నీకు ఇవ్వడానికే అనేవాడు తప్ప కాగితం ఇలా ఇవ్వడానికి ఇంకొకటి అపేక్షించేవాడు ఉండేవాడు కాదు ఎందుకంటే ధర్మాన్ని నమ్మి ఉండేవారు దేవాలయాలు దేవాలయాలు అన్ని ఉండడం లోకాల్ని పాడు చేయడానికి కాదు దేవాలయాలు ఎన్ని ఉన్నాయో ధర్మం అంత నిలబడింది దేవాలయాల్లో పూజలు దేవాలయాల్లో దీపాలు దేవాలయాల్లో నైవేద్యాలు దేవాలయాల్లో ప్రవచన మంటపాలు ఎప్పుడు తగ్గిపోయాయో ఎప్పుడు ప్రవచనం పోయిందో ఎప్పుడు మహాభారతం చెప్తే ఛాందసం అన్నారో అప్పుడే దేశంలో ధర్మం అడుగంటిపోయింది కాబట్టి ధర్మానికి ఆలవాలము ఈ శాస్త్రములు పురాణములే కావ్యములే కాబట్టి ఆయన ధర్మాన్ని చెప్పాడు చెబితే ఆ డేగ అంది మంచిది అయితే నేను పావురాయిని తినను ఎందుచేత అంటే నేను ఇప్పుడు ఆ పావురాన్ని తింటే నీకు అధర్మ దోషం వస్తుంది నీకు అధర్మ దోషం రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ధర్మమునందుండు కానీ నా ప్రాణం ఆకలితో ఉన్నాను నేను నిన్ను యాచిస్తున్నాను పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ ఒంట్లోంచి నాకు దానం చెయ్యి నీ మాంసం తిని నేను వెళ్ళిపోతానని తప్పకుండా ఇచ్చేస్తాను అలా అడిగా ఇచ్చేస్తాను ఒక తులాదండం తెప్పించాడు తక్కెట పావురాన్ని పెట్టండి అన్నాడు పావురాన్ని పెట్టారు పెడితే అనిన అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున సిమి సిబి తక్షణంబ నాత్మ శరీర కర్తనం బలగుడు చేసి చేసి తన యంగమునంగల మాంసమెల్ల పెట్టినను కపోత భాగము కడిందిక తిండును ఉండే అత్తులం ఆయన ఓ చురకత్తొకటి తీసి ఓ పావురంలో మాంసం ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది అంతే కదూ అని వెంటనే ఒక చిన్న చురకత్తి ఒకటి తీసి అందుకే అసిపుత్రిక అన్నారు అన్నయ్య గారు అసి అంటే కత్తి అసిపుత్రిక అంటే చురకత్తి చిన్న కత్తి చిన్న కత్తి పెట్టి తన తొడ కోసి అందులోంచి ఇంత మాంసం తీసి వేశాడు పావుర ఎలాగే ఉంది తక్కిడికి యువతల వేప అలాగే ఉంది ఇదేమిట్రా కనీసం కదలలేదు అనుకున్నాడు కోసి కోసి అన్నారు నన్నయ్య గారు ఇక మాంసం శరీరంలో ఎక్కడుందో అలా కోసేశాడు కోసేసి తీసేసి అందులో వేసేస్తున్నాడు ఎందుకని ఇటు మాటిచ్చాడు సత్యానికి కట్టుబడాలి అటు రక్షిస్తానన్నాడు ధర్మానికి కట్టుబడి సత్యధర్మములకు కట్టుబడిపోయాడు కోసి కోసి రెండిటి కోసం తన ఒళ్ళు తానే కోసేసుకున్నాడయా మామూలు మాట వేయలేదు కోసి కోసి ఇలా కోస్తున్నాడు ముక్క తీస్తున్నాడు వేస్తున్నాడు తూగలా ఏ దిక్కుమాల పావురం అనలేదు మళ్ళీ కోస్తున్నాడు తీస్తున్నాడు మాటకి కట్టుబడాలి పోతే ప్రాణం పోతుందంతే అలా వేస్తూనే ఉన్నాడు దానికి అచ్చెరువడి ధరణీనాథుడు తనువునందు నెత్తురు దొరగందాన తొల ఎక్కెనంతన్వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనులు ఒంట్లో ఉన్న మానసమంతా ముక్కలు కోసి వేసేశాడు కనీసం తక్కెడ ఇలా లేవల పావుర ఉన్నవేది ఇంకెందుకు ఇంకేముందనుకోను నన్నే తిని అని తానే తక్కెడెక్కి కూర్చున్నాడు కూర్చోగానే ఈ పావురై డేగ ఇంద్రుడు అగ్నిగా మారిపోయాడు మారిపోయి మహానుభావ ఏమి ధర్మమయ్యా దానం కాదు ధార్మికమైన దానం ధర్మానికి కట్టుబడాలన్న పూనిక ఆ ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు అద్భుతం వాళ్ళు ఏమని వరం ఇచ్చారో తెలుసా ఆశ్చర్యం శబ్ద బ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలముని కీర్తి ఉంటుందన్నారు బహుశా వాంగ్మయంలో ఎక్కడ ఇటువంటి వరం లేదు శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పరదేవతకి పేర్లు శబ్దబ్రహ్మంగా అమ్మవారిని ఉపాసన చేస్తారు శబ్దము ఆకాశ గుణకం ఆకాశంలో ప్రయాణం చేస్తుంది చెవి ద్వారా వింటాం శృణ్వంతప ఆ మాటలు లోపలికెళ్ళి జ్ఞానకారకములు అవుతాయి ఆ శబ్దాన్ని ఉపాసన చేస్తారు శబ్ద బ్రహ్మంగా శబ్ద రాశి వేదం కాబట్టి ఆ శబ్దములను ఉపాసన చేయడం అంటే కవిత్వం కూడా అందులోకే వస్తుంది శబ్దములను ఛందోబద్ధంగా పేరిస్తే కదా కవిత్వం వస్తుంది కవిత్వం ఎంతకాలం ఉంటుందో మాటలు ఎంతకాలము చెప్పబడతాయో మాటల చేత మానవులు బాగుపడ్డం అన్నది ఎంతకాలం ఉంటుందో బాగుపడడానికి మాట్లాడడం అన్నది ఎంతకాలం ఉంటుందో మాటల వలన మనం బాగుపడాలని వినడం అన్నది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీ కీర్తి ఉంటుందయా అన్నారు అంటే అసలు శబ్ద బ్రహ్మోపాసనం ఉన్నంతకాలము నీ కీర్తి ఉంటుంది శివి చక్రవర్తి అందుకంటారు పోతన గారి భాగవతంలో కారే రాజులు రజ్జముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూటకొత్తుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారంతటి వారు శిబి ప్రముఖులున్ అనే వాడారు అంతటి మహానుభావుడై శబ్ద బ్రహ్మమున్నంత కాలము తాను ఆ అద్భుతాన్ని అనుభవించగలిగినటువంటి వాడై తన కీర్తి ప్రకాశించేటటువంటి వాడై శిబి చక్రవర్తి యశోవిరాజితుడయ్యాడయా అదిగో అంతటి మహానుభావుడైన శిబి ఈ భృగుతుంగ పర్వత శిఖరం మీదకే వచ్చి యజ్ఞం చేశాడు ఎక్కువ ఆ యజ్ఞం జరిగిన ప్రాంతంలో కూర్చో కాసేపు అదిగో పక్కన ఉన్నటువంటి యమునా నది తీరంలో స్నానం చేయి అదృష్టవంతుడి మళ్ళీ స్నానం చేశాడు ఇప్పుడు నీకు ఇంకొక విషయం చెప్తాడు ఇది పరమాద్భుతమైనటువంటి విశేషం కడుపులో ఉన్న కొడుకుని అమ్మ కడుపులో తన భార్య కడుపులో ఉన్న కొడుకుని బయట తిరుగాడుతున్న తండ్రి శపించాడు ఎందుకు శపించాడో తెలుసా ఇంకా బయటికి రాని పిల్లవాడు బయట తిరుగుతున్న తండ్రికి వేదం విషయంలో సలహా చెప్పాడు ఏ సలహా చెప్పాడో ఏ సలహా విని తండ్రి శపించాడో శపించిన తండ్రినే కొడుకు రక్షించాడో అసలు ఆ వేదమునకున్న గొప్పతనం ఏమిటో ఆ కథ ఎందుకలా నడిచిందో ఈ విశేషాలన్నీ ధర్మరాజా బాగా చీకటి పడింది లోతుపాతులు కనపడవు కదా మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి చెప్పుకుందాం అప్పుడు విని స్నానం చేద్దుగా కాబట్టి మళ్ళీ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కృష్ణ భగవానుడు పలికించినంత మేర ఒక్కొక్క దాంట్లో ధర్మం అండి ఎటువంటి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు అవన్నీ అందుకు ఆరణ్యకాండ అని పిలిచారు దాన్ని కాబట్టి రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కృష్ణ భగవానుడు పలికించినంత మేర రేపు చెప్పుకుందాం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కుసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాజ కాంతాజ శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి